మై సాతీలు అలా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయండి ఇన్షాల్లా దగ్గర అండి భయ్ కొంచెం దగ్గర వచ్చేయండి అమ్మా అల్హమ్దుల్లా అల్లా అంగీకరించుగాక అల్లాహ్ తన దయతో తన కృపతో మనకు ఇక్కడ జమ అయ్యేటటువంటి భాగ్యం ప్రసాదించారు तो तश्कीली पेपर आ रख लो तश्कीली में बैठो बैठो मैं बोले को देता हूँ। किताब पर्चा रेडी బై దూరం ఉన్న వాళ్ళు కూడా దగ్గర వచ్చేయండి మనం మారు మారు ఈ మజ్లిస్ యొక్క మహిమలు వింటూ ఉన్నాం అల్లాహ తబారుకు తాలా ఈ మజ్లిస్పై ఉన్నటువంటి బర్కతు మజ్లిస్పై పెట్టారు మజ్లిస్ అనగా మనం ఒక చోట కూడుట జమా కావుట మనం పక్కకి వెళ్ళిపోయామంటే మన ఇష్టమాలోకి మన చేరిక ఉండదు సభలో మన చేరిక ఉండదు వచ్చాం కదా చాలా త్యాగం చేసి వచ్చాం ఒక్క కొంచెం ముందుకు వచ్చేయండి అల్లా అంగీకరించుగాక విశ్వాసుల యొక్క గుణం ఏంటంటే సమయన వాతాన అంటే వినడం అమలు చేయటం వినటం అమలు చేయటం ఒక మారు గురువారితో విన్నాను తవారుకు తాలా ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఇచ్చినప్పుడు ముందుకు రావాలా ఎలా మనం ముందుకు వస్తామో తవారుకు తాలా మనకు దీన్ దునియా అన్ని విషయాలు కూడా అల్లా మనకు ముందు పెడుతుంటారు అల్లా ముందుకు అవకాశం ఇచ్చినా కూడా మనం వెళ్ళకపోతే ఇలాగే ఉండిపోతాం కాబట్టి దగ్గర వంటి బై ప్రస్తుతం ఒక విషయం ఏంటంటే అల్లాహ తబారుకు తాలా మనకు ఈ ఉమ్మతు ఎందు పుట్టించాడంటే ఖచ్చితంగా మనకు మనలో ప్రవక్త వారు చేసినటువంటి కృషి దీని యొక్క పని ఆ పని చేసే సత్తా మనలో ఉంది కాబట్టే అల్లాహ్ తాలా మనకు ఈ ఉమ్మతులో పుట్టించాడు మీకు గుర్తుంటుంది మనం చాలాసార్లు భయంలో విని ఉంటాం ఈ ఉమ్మతులో పుట్టడానికి ఈ ఉమ్మతులో పుట్టాలని ప్రవక్తలు కోరుకున్నారు విన్నారు కదా భయ్ ఈ ఉమ్మతులు పుట్టాలని ప్రవక్తలు కూడా కోరుకున్నారు ఈ ఉమ్మతిలో పుట్టాలని అలా అవకాశం ఇచ్చారా ఏం చెప్పారు భయ్ మీరు విన్న మాటలు నేను అడుగుతున్నాను ఏం చెప్పారు ఏం జవాబు చెప్పారు ఏం చెప్పాడు అల్లా అల్లాతాల డిక్లేర్ చేశారు మీరు ఫలానా ఉమ్మత్తు ప్రవక్తగా పుట్టాలంటే లేదా అవకాశం నేను ఆ చివరి ఉమ్మతుకో ఏ ప్రవక్తో నేను ముందే ఎన్నుకున్నాను ఎన్నుకున్నాను నేను అంటే మన కోసం అల్లాహ తాలా ముహమ్మద్ ప్రవక్తను ప్రవక్తగా ఎన్నుకున్నారు మరి నిరాశ పడలేదు ప్రవక్తలు వాళ్ళేమడిగారు మరి ప్రవక్త స్థానం లేకపోతే కనీసం ఒక సామాన్యమైనటువంటి ఉమ్మతిగానైనా ఓ అల్లా మమ్మల్ని పుట్టించమంటే అల్లా మళ్ళీ జవాబు చెప్పారు ఆ పని కూడా అయిపోయింది ఉమ్మతును కూడా నేను ఏం చేశాను ఎన్నుకున్నాను అంటే నేను మీరు ఈ మొత్తం కనబడుతున్నటువంటి మనమంతా ఎవళ్ళం పోయి చే ఎన్నుకోబడినటువంటి ఉమ్మతులం అల్లా మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు అల్లా మమ్మల్ని ఎన్నుకున్నాడు ఎన్నుకోవడం అంటే మామూలు విషయం కాదమ్మా ఎన్నుకోవడం అంటే మామూలు విషయం కాదు ఇది చాలా తతంగం ఉంటుంది ఎన్నుకోవాలంటే మరి అల్లాహ్ తబారకు తాలా మమ్మల్ని ఎన్నుకున్నాడు అంటే మనలో ప్రతి ఒక్కరు కూడా ప్రవక్తలు చేసేటటువంటి ఆ పని యొక్క సత్తా ఉంది మనం దాన్ని ఏం చేస్తున్నామంటే చూడండి భయ్ ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకమైనటువంటి టాలెంట్ ఉంటుంది టాలెంట్ అంటే ప్రజ్ఞ ఏమంటారు సత్తా ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకమైనటువంటి టాలెంట్ ఉంటుంది నిన్ననే మన ఒక సాతితో మాట్లాడుతూ ఆయన ఏదో చిన్న పుస్తకం తీశారు ఫోన్ నెంబర్ల కోసం మన సాతి మన అలగడ సాతి దాదాపు అరవై ఫోన్ నెంబర్లు ఉన్నాయి పేర్లు లేవు ఎన్ని ఉన్నాయి అరవై పేర్లు లేవు మేము మాట్లాడుకున్నాం ఎట్టయ్యా ఎలా అర్థం చేసుకుంటామంటే అన్నీ గుర్తున్నాయంట అర్థమైందా అంటే ఒక సాదాసీదా వ్యక్తిలో అరవై నెంబర్లు లైన్గా ఉన్నాయి పేర్లు లేవు గుర్తున్నాయంటే ఒక టాలెంట్ ఉంది కదా అర్థమైందా నేను ఒక వ్యక్తిని చూసేవాడిని ఎవరైనా ఒక పాట పాడాడంటే ఆయనకు రాసుకోవడం రాదు చదవడం రాదు వింటాడంతే ఒక మారు వింటాడు ఇంకో మారు పాడండి అంటాడు రెండో మారు పాడితే మూడో మారు ఆయన పాడేస్తాడు అంటే ఎంతుంది భయ్ ఒక రకంగా కాదు ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకమైనటువంటి టాలెంట్ అల్లాహతాలా ఇచ్చాడు ఆ టాలెంట్ను మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాం అది ఆలోచించండి ఎక్కడ ఏడ ఖర్చు అవుతుంది రేపు ఖియామతు రోజు అల్లాహ్ తబారుకు తలా నిలదీస్తాడు నీ టాలెంట్ను ఎక్కడ ఖర్చు పెట్టావో చెప్పమ్మా అంటాడు ఏడ ఖర్చు పెట్టామంటే ఏం చెప్పాలా వ్యాపారంలో ఉద్యోగంలో పదికి ఇరవై చేయటంలో ఖర్చు పెట్టేశాం అర్థమవుతుందా ఏడ ఖర్చు పెట్టాలా భయ్ అర్థమేంటుంది చెప్పే అవసరం లేదు ఇక ఏడా ఖర్చు పెట్టాలా ప్రవక్త వారి పనిలో ఈ టాలెంట్ ఎక్కడ ఉపయోగించాలా ఏ విధంగా చిన్న కొట్టు పెట్టేవాడు కూడా నా కొట్టు చుట్టూ మంది రావాలంటాడు అతను నా షాపు కలకలలాడాలంటాడు మరి మసీదులు అవి వద్దా మన మసీదులో ప్రతి మసీదు కూడా మహాప్రవక్త వారి మసీదులో ఏ విధంగా ఇరవై నాలుగు గంటలు దీని పని జరిగేదో నా మసీదులో కూడా ఈ విధంగా నేను చేయలేను ప్రయత్నిస్తాను ఏం చేయాలా ప్రయత్నించాలా ఒకసారి చెప్పేవారు ప్రతి ఊర్లో లేదా ప్రతి మసీదుకో ఒక పిచ్చోడు ఉండాలంట ఎవడు పిచ్చోడు అంటే రాళ్లతో కొట్టేవాడు కాదు ఈ విధంగా మనం షాపుకు పిచ్చోళ్ళు అయిపోయాం ఒక వ్యక్తితో నాలుగు గంటలు కలిశానండి నేను సాయంత్రం షాప్లో కూర్చున్నాడు కౌంటర్ మీద క్యాబే ఖానా ఖాళీ అన్న అంటే భోజనం చేశారా టిఫిన్ కాదు అడిగింది భోజనం చేశారా ఆయన ఏమంటున్నాడు ముమ్మే మిఠా పానీ అని అంటున్నాడు ముమ్మే మిఠా అంటే మన ఏరియాలో అర్థం ఏంటి ఇంకా బ్రష్ చేయలే టైం ఎంత నాలుగు గంటలు అంటే ఆయనకి ఏం చెప్పాలా ఈయనకు వ్యాపారం పిచ్చి ఉంది అంటామా లేదా వ్యాపార పిచ్చి పొలం పిచ్చి ఎద్దుల పిచ్చి బండలా కూడా ఎద్దులు పిచ్చి ఆస్తి మొత్తం దాంట్లో పెట్టేసేవాళ్ళు ఉన్నారు రకరకాల పిచ్చి ఉంది పిచ్చి ఉన్నప్పుడు మొత్తం దాని వెనుక ఖర్చు పెట్టేస్తాడు ఇతను అలా మసీదుకు ఒక్కడికైనా మసీదు పిచ్చి ఉండాలా ఏముండాలా నా మసీదు ఇరవై నాలుగు గంటలు ఆమాలు కావాలన్న పిచ్చి మనకు ఉండాలి అప్పుడే మన మసీదు బాగుపడేది మీద మీదగా ఏడాల్సింది ఆ ఊర్లో రాలే మా ఊరికి మా మసీదుకు వీళ్ళు జమాతులు పంపలే ఆయన అమీర్ సాబ్ ఆయన కూర్చున్నాడు ఆయన నాన్నీళ్ళు వచ్చినాడు ఆయన ఆడ నా పని నేను చెయ్యాలా మరి ఈ చింతన ఈ ఫికర్ కావాలంటే ఎంతమంది అల్హమ్దుల్లాభై ఇక్కడ వచ్చి కూర్చున్నామంటే మనలో ఆ చింతన ఉంది కాబట్టి అల్లా ఇక్కడకు మమ్మల్ని రప్పించుకున్నాడు ఆ రవ్వ చింగారి అంటారే ఆ నిప్పు రవ్వ అది మనలో ఉంది అదే మమ్మల్ని ఇక్కడ లాక్కొచ్చింది ఆ చింతని మమ్మల్ని ఇక్కడకు లాక్కొచ్చింది సోదరులారా మనలో ప్రతి ఒక్కళ్ళం కూడా అల్లా ప్రియులం కావాలంటే ఒక విషయం బాగుతుంది నాన్నెళ్ళు అల్లా మార్గాన కేటాయించనిది చావు రాకూడదని దువా చేయండి ఎంతమంది మన భాయిలు ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా నాలుగు నెలలు అల్లా మార్గాన వెళ్ళనిది చావు రాకూడదని అంటే ఫస్ట్ మనం రెడీ కావాలా నాణ్యలు పోవటానికి ఏ వ్యక్తి అయితే అల్లా మార్గాన నాణ్యలు కేటాయించాడో ప్రతి నాలుగు నెలలు కేటాయించిన వాడు బయటి దేశానికి ప్రయాణం చేయాల కానీ చాలామంది చాలా సింపుల్గా ఆలోచిస్తారు ఏమంటారంటే అయ్యా మా జమాతు బయటి దేశానికి వెళ్తుంది అంటే అంటే మన ఇండియా బాగుపడిందా మన ఊర్లంతా బాగుపడ్డాయా ముందు మన ఊర్లే లేవండి లైన్లో మీద అడిగి ఓ దేశానికి పోతున్నారే అంటారు ఈ ఆలోచన మామూలేది కాదన్న నేను మామూలుగా ఆలోచిస్తే అలాగే ఆలోచిస్తాం సోదరులారా అల్లాహ తాలా మనకిచ్చినటువంటి ప్రవక్త విశ్వమహాప్రవక్త ఏ ప్రవక్త విశ్వానికా అరబ్ దేశానికా సమస్త ప్రపంచానికి సమస్త ప్రపంచం కోసం అల్లాహ తబారుకు తాలా మనకు ఇచ్చినటువంటి ప్రవక్త ఆలమీ నబి హజ్ సమయాన మహాప్రవక్త వారు బయాన్ చేశారు బయాన్ చేశారు ఆ బయాన్లో దాదాపు కనీసం అంటే లక్షా ఇరవై ఐదు వేల మంది శిష్యులు ఉన్నారు లక్షా ఇరవై ఐదు వేల మంది శిష్యులు ఉన్నారు తష్కిల్ చేశారు మొత్తం ప్రపంచమంతా మీరు ప్రాకాలన్నారు ఎవళ్ళ సవారీలు ఏ రూటులో ఉండేటివో తూర్పు ఉన్నవాళ్ళు వాళ్ళు తూర్పు పడమర ఉన్నవాళ్ళు పడమర ఉత్తర వాళ్ళు ఉత్తర దక్షిణ వాళ్ళు దక్షిణ సముద్రాలు విముద్రాలు ఏం అడ్డం రాలే వాళ్లకు ప్రపంచమంతా చేరారు మన భారతదేశానికి ఎంతమంది వచ్చారు ఖచ్చితమైనటువంటి ఆధారాలు లేవు కానీ ఒకటి మాత్రం మహారాష్ట్రలోనే దాదాపు పద్దెనిమిది మంది సహాబా వారి సమాధులు ఉన్నాయి ఏరియాలో అంటే ఆనాడు సహాబా వారు ఈ విధంగా మొత్తం ప్రపంచం ప్రాకారు కొన్నాళ్ళు అల్హమ్దుల్లా వందకు వంద శాతం దీని పని జరిగింది ఇక మధ్యలో ఈ తిరిగే పని కాస్త నిలబడింది నిలబడాలకి ఏమైంది ఏమవుతుంది పారే నీళ్లు నిలబడితే మురికైతే లేదా మధ్యలో గ్యాప్ వచ్చింది మంచి మురికి పట్టింది ఎంత మురికి పట్టిందంటే ఎంత కడిగినా కదలడం లేదు ఆ మురిగి పట్టింది పెద్దవాళ్ళు బాగా ఆలోచించారు బాగా చింతన చేశారు ఏం చేయాలి ఏం కాదు ఏ పని అయితే మహాప్రవక్త వారు సహబావరు చేశారో మళ్ళీ ఆ పని చేయాలా మొదలెట్టారు అల్లా తాలా ఆ పని కోసం మనందరినీ ఇక్కడ జమ చేశాడు చెప్పే విషయం ఏంటంటే మనం కేవలం భారతీయులమే కాదు మొత్తం ప్రపంచమంతా ఈ దావత్ పనితో ప్రవక్త వారు తెచ్చిన ఈ దీని పని కోసం మనం తిరగాల్సిందే పైసలా డబ్బులా డబ్బులతో దీనికి సంబంధమే లేదు అల్లాతో మనసా దువా చేయాలా మన బయటి దేశానికి తష్కిల్కి వచ్చిన వాళ్ళు పెద్దోళ్ళు చెప్తుంటారు ఒక జమాతును పంపారంట భయ్ ఫలానా రూట్లో ఫలానా వ్యక్తి బఠానాలు అమ్ముతు అమ్ముతుంటాడు ఆయన దగ్గరికి వెళ్ళండి తస్కీల్ చేయండి బయటి దేశానికి పెద్ద ఖర్చుతో వాళ్ళెళ్ళి తస్కీల్ చేస్తే తస్కీల్ చేసేవాళ్ళు కొంచెం వెనక ముందయ్యారంట రోడ్డు మీద బండి పెట్టుకొని బఠానాలు అమ్ముకుంటున్నాడు ఈ వ్యక్తికు మనం బయటి దేశం కోసం తష్కిల్ చేయాలన్నా అంటే లక్షలు ఖర్చు పెట్టి బయటికి పోతాడు అయితను సరే పెద్దవాళ్ళు అన్నారు తష్కిల్ చేయాలా వెళ్ళి తష్కిల్ చేస్తే సరేనండి తయారన్నాడు ఆయన రెడీ అయ్యా మీ పాస్పోర్ట్ కోసం జమ చేస్తారు ఇల్లు దగ్గరే పాస్పోర్ట్ తెప్పించి ఇస్తే ఇంతకు ముందు కూడా చాలా మార్లు అతను బయటి దేశాలకు వెళ్ళొచ్చారు వీళ్ళకి ఆశ్చర్యం వేసి అడిగాడంట ఒకడు అయ్యా మీరు చూస్తే బఠానాలు అమ్ముతున్నారు ఇన్ని దేశాలకు జమాతులు పోయినారా అంటే ఆయన నవ్వుతూ నేను బఠానాలు అమ్ముతున్నాను కానీ నా అల్లా బఠానాలు అమ్ముతాడా ఏం చెప్పాడు ఆయన బఠానాలు బఠానీలు నేను అమ్ముకుంటున్నా నా అల్లా బఠానీలు అమ్ముకుంటున్నాడా అంటే ఈ పని చెయ్యటానికి సిద్ధం కావాలా ఆ అల్లాహ తవారకు తాలా ఏ మారుమూలకు తీసుకుపోతాడు ఏ దేశంలోకి తీసుకుపోతాడో చెప్పలేం మనం అనుకుంటున్నాం మన ఊరు మన ఊరి పరిస్థితి అని బయటి దేశాల పరిస్థితి ఆలోచించామంటే సోదరులారా చాలా చాలా ఘోరంగా ఉంది మన ఆఫ్రికా వెళ్ళింటిని జమాతు మా జమాతులో ఇక ఎక్కువ వయసు అంటే నాదే మిగతా వాళ్ళంతా నాకంటే తక్కువ వయసు ఉన్నవాళ్ళే మా జమాతును చూసి అమిర్ షా ఒక తఖాజా ఉంది వెళ్తారా అన్నారు అంటే మీ జమాతును చూస్తుంటే ఆ తఖాజా పూర్తి చేస్తారన్న నమ్మకం ఉంది ముసలోళ్ళు ఎవరు లేరు వెళ్తారా అంటే తఖాజా ఉంటే వెళ్తామండి అన్నాం నీళ్లు దొరకవన్నారు అచ్చా కరెంటు ఉండదు అన్నాడు సరే సముద్రంలో దివిలో పోవాలన్నారు సరే వెళ్ళింది జమాత్ ఆఫ్రికాలో జమాత్ వెళ్ళింది నిజంగా నీళ్ళు లేవు సముద్రపు నీళ్ళే తాగాలంటే వర్షపు నీళ్ళు దొర వచ్చినవి పట్టుకోవాలంతే వర్షపు నీళ్ళు స్టాక్ చేసుకోవాలా లైటు లేదు స్తంభాలే లేవు వైర్లు లేవు లైట్లు ఏడొస్తాయి లోపల కరెంటే లేదు అలాంటి ఏరియాకి వెళ్ళాం అల్హందుల్లా అల్హందుల్లా వందకు వంద శాతం ఆ ఏరియాలో మన ముస్లిం సోదరులే ముస్లిం సోదరులే మసీదు చూస్తే కొద్దిమంది ముసలోళ్ళు నమాజులు ఎవ్వరు లేదు బయట పరిస్థితి చూస్తే యువకులు మత్తు పదార్థానికి బానిసలైపోయినారు మత్తు తినడం మత్తు తిని బానిసలేపోయారు ఏంటి పరిస్థితి ఎవడెళ్ళి చెప్పాలా ఆ వచ్చే పెద్దోళ్ళకో ఆ వాళ్ళకు కాస్త కూర్చోబెట్టుకొని భయ దావత్ యొక్క పని ఇలా దీని పని బయట ఉన్న వాళ్ళని ఎలా అంటే రారు వాళ్ళు అంటారు మీరు పిలిచినారా మీరు మెహనత్ చేశారంటే ఏం మెహనత్ మాకు అర్థం కాలేదంటారు వాళ్ళు వాళ్లకు మన ఏరియాలో మనం దావత్ పని ఎలా చేస్తున్నామో ఐదు పనులు ఎలా చేస్తున్నామో ఆ విధంగా వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళతో పాటు ఉంటూ పని చేయిస్తే సోదరులారా తర్వాత మేము చూసాం వారం వారం వెళ్తున్నాం ఎక్కడైతే మెహనత్ చేశామో అల్హందుల్లా మనకంటే బాగా వాళ్ళు పట్టుకున్నారు పనిని మనకంటే బాగా చేస్తున్నారు వెళ్ళినప్పుడు మూడు ముగ్గురు నలుగురు మసీదులో చూసాము తర్వాత మసీదులో అల్హందుల్లా అల్హందుల్లా మూడు సఫ్ఫులు నాలుగు సఫ్ఫులు అవుతున్నాయి అంటే బయటి దేశాలలో మెహనత్ చాలా అవసరం వెళ్ళాలన్న తపన మనలో ఉండాలా తీసేవారెవరు అల్లా నాతో అవుతాదా నాతో అవుతాదా బై రైతు కేవలం విత్తనం మాత్రమే వేస్తాడు పంట తీయగలడా ఏ రైతుతో అవుతుందో లేమని చెప్పండి అయ్యా నేను పంట తీస్తాను బయటికి ఏం చేయగలం పంట తీసుకురావటం మన చేతుల్లో లేదు పంట మన చేతుల్లో లేదు మెహనత్ చేయాల్సిందంతే మెహనత్ చేశామంటే ఫలితం ఇచ్చేవాడు అల్లా ఫలితం మన చేతుల్లో లేదు కానీ చేతులు ముడుచుకొని ఇది మాతో కాదే అని కూర్చున్నామంటే కాదు ఆకలితో చేస్తాం మెహనత్ అనేది ఉండాలా కృషి అనేది ఉండాలా ఫలితం అల్లా మీద పెట్టాలా మాతో ఏడవుతుంది బయటి దేశాలకు ఇది మాతో అయ్యేది కాదు అది మనతో అయ్యేది కాదు అన్నట్లయితే అల్లాహ తబారుకు తాల ముహమ్మదీయగా ముహమ్మదిగా మమ్మల్ని పుట్టించేవాడు కాదు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి అల్లాహ తబారుకు తాల ముహమ్మదిగా పుట్టించాడు ముహమ్మద్ పని చేయకపోతే అల్లా మనకో ఏ పొజిషన్లో పుట్టించాడు ఎవళ్ళం మనం ముహమ్మది ముహమ్మది అల్లా ముహమ్మదిగా పుట్టించాడు మరి ముహమ్మద్ పని లేకపోతే మన పెద్దలు అంటుంటారు వస్తువుకు పేరుంటుంది పని ఉంటుంది దానికో స్థానం ఉంటుంది అల్లా మనకు ముహమ్మదిగా పుట్టించాడు మనకు పేరు ఇచ్చాడు మన పని దావత్ యొక్క పని పని చేయకపోతే మనకు విలువ లేదు కాబట్టి మన జమా ఈ సభలో ఎంతమంది నాణ్యలు కేటాయించారో వెళ్ళొచ్చారో వాళ్ళు కొంచెం చేయొద్దండి భయ్ నాణ్యలు నాలుగు నెలలు అల్లా మార్గాన వెళ్ళొచ్చిన వాళ్ళు వెళ్ళేవారు కాదు వెళ్ళి వచ్చిన వాళ్ళు నెలలు అల్లా మార్గాన వెళ్ళొచ్చిన వాళ్ళు అల్హందుల్లా అల్హందుల్లా బై చేతులు చేతులెత్తిన వాళ్ళంతా ఒకవైపుగా చేయండి జర్రా बे बड़ों की तरफ से बात है कि तश्कील जो है सौ फीसद हो जाए इधर आ जाओ इधर आ जाओ इधर ले लेंगे यहाँ आ जा भाई నాన్నలు ఇచ్చిన వాళ్ళు ఇటు వచ్చేయండి అబ్దుల్లా భాయ్ దానికి బెలూన్ బెలూన్ తష్కి लिखने वाले लिख लो भाई कौन सा महीने में బయట వచ్చండి భయ్ నాన్నెళ్ళు అల్లాహ్ తాలా ఎవళ్ళకైతే ఈ నాన్నెళ్ళు ఆయన మార్గాన్ని అంగీకరించాడో ఎవరైతే నాన్నెళ్ళు వెళ్ళొచ్చారో వాళ్ళు ఇటు ఇటు వచ్చేయండి जरा जगह दे दें भाई भाई अल्हम्दुलिल्लाह మన ఇంకా ఈ సభలో నలభై రోజులు అల్లా మార్గాన వెళ్ళొచ్చిన వాళ్ళు కొంచెం చేయతండి భయ్ నలభై రోజులు మాషా అల్లా మాషా అల్లా భయ్ నలభై రోజులు వెళ్ళొచ్చిన వాళ్ళంతా అల్లా అంగీకరించుగాక కొంచెం రిస్క్ కొంచెం కష్టం మ్, క్షమించండి కొంచెం ఇటు వచ్చేయండి మిగతా వాళ్ళు ఇటు వచ్చేయండి భయ్ ఆజా ఇధర్ ఆజా आ जाए जरा यहाँ आ जाओ भाई साथ पूरे वहाँ आ जाओ आप थोड़ा जरा इधर आ जाओ भाई आ जाए आ जाए चार चालीस दिन वाले साथी वहाँ आ जाए आ, बैठ जाओ। आ जाए इधर आ जाए भाई भाई इधर साथ एक साथ ही आ जाए कौन रफ़ी సుభాన్ మీరు వెళ్ళండి పోయి కూర్చోండి చాలా ముఖ్యమైన పని ఉంది మనకి ఇప్పుడు अल्हम्दुलिल्लाह भाई दो साथी तश्कील करने वाले हैं इसमें पेन पेपर लिखने वाले आ जाओ पेन पेपर है पेन पेपर वाले उठ जाओ अभी जरा अकबर भाई अकबर भाई तुम इधर आ जाओ आप आ जाओ इधर आ जाओ భయ్ ఎత్తి మనం చేయవలసినటువంటి చిన్న ఆలోచన ఏంటంటే నాన్నెళ్ళు నేను అల్లా మార్గాన వెళ్ళాలా వెళ్ళాలా లేదా ఎప్పుడు వెళ్ళాలా నగదు ఇప్పుడు నుండి వెళ్ళాలా ఇస్తమా నుండి వెళ్ళాలా ధైర్యం చేయాలా లేదు పోయి ఇస్తమా అంటే కాదు కాస్త టైం కావాలా అలాగే టైం తీసుకోండి మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా కనీసం నాలుగు నెలలు వెళ్ళే వాళ్ళ లిస్టులో మన పేరున్న అల్లాతాలా మనకు అంగీకరిస్తాడు కాబట్టి నాలుగు నెలలు వాళ్ళంతా ఇటు దోజనే అబ్జర్ అప్సాల్మే చదివా చల్ भाई एक बात ఇంకో విషయం इनको మనం చాలామందిమి ఇంతవరకు నలభై రోజు వెళ్ళలేదు కానీ మనసులో వెళ్ళాలన్న తపన వెళ్ళాలన్న ఆలోచన ఉంది కదా ఒక చిన్న పని మీరు చేసుకున్నారంటే అల్లా మార్గాన ఖచ్చితంగా అంగీకరించబడతారు సరే నేను అడిగేది ఒకటి ఎందుకు వెళ్ళలేదు ఒకటి అంటే అందరూ ఏమంటారంటే మాకు కొన్ని పరిస్థితులు బాగా లేవు కాస్త పరిస్థితులు చక్కదిద్దుకుంటే వెళ్ళాలన్న మనకు ఆలోచన ఉంది ఏమో వింటున్నారా భయ్ వెళ్ళాలన్న ఆలోచన ఉంది కానీ వెళ్ళాలంటే కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కరింపబడితే మేము మళ్ళా మార్గాన వెళతాం నేను ఒక చిన్న మాట చెప్తాను సమస్యలు పరిష్కరించేటటువంటి బాధ్యత ఎవరిది అల్లాది మన సమస్యలు తీరాలంటే మన ఒక పని చెయ్యాలా ఒకటి అల్లా మార్గాన సమస్యలు పక్కన పెట్టాలా అల్లా మార్గాన వెళ్ళాలన్న ఆలోచన ముందు చేయాలా పెద్దవాళ్ళు నాలుగు పనులు చెప్పారు ఆ నాలుగు పనులు మనం చేశామంటే ఒకటి పేరు ఇవ్వటం రెండవది ఐదో పదో ఎవడో ఒక పేదవాడి చేతుల్లో దానం చేయటం మనసులో సంకల్పం చేయాలా వల్ల నేను నీ మార్గాన వెళుతున్నాను వెళతాను నా ఈ సమస్యలు ఉన్నాయి దయచేసి నా ఈ సమస్యలు పరిష్కరించు వేరే వాళ్ళు ఉంటారో చెప్పండి బై మేలో మార్చిలో ఈ నెలలో నేను జమాతలో పోతున్నాను మీరు నాతో పాటు రండి ఎన్ని పనులు చెప్పాను భయ్ ఒకటి పేరు ఇవ్వటం రెండవది ఐదో పదో దానం చేయటం మూడవది పక్కవాడి మీద చెయ్యటం బాయ్ నేను వెళ్తున్నాను అల్లా మార్గాన నాతో పాటు నువ్వు కూడా రెడీగా ఎన్నైనాయి మూడు నాలుగు ఒకటి పేరు ఇవ్వటం రెండవది సత్కా ఇవ్వటం మూడవది తష్కీల్ చేయటం నాలుగవది దువా చేయటం నాలుగవది దువా చేయటం ఏమని చేయాలా వల్ల ఈ నాలుగు పనులు నాతో అయ్యేటివి నేను చేశాను ఈ నాలుగు నాతో అవుతాయి ఈ నాలుగు నేను చేశాను ఏమేం చేశాను పేరిచ్చాను రెండవది దానం చేశాను మూడవది పక్క వాళ్ళకు కూడా చెప్పాను వెళ్తున్నానని నాలుగవది నీ ముందు చేతులు ఎత్తమన్నారు చేతులు ఎత్తాను ఐదో పని నాది కాదు ఐదో పని నీది ఈ విధంగా ఎవరైతే ఈ ఐదు పనులు చేసుకుంటారో సమస్యలు అల్లా మీద వదులుతారో అల్లా వాళ్ళ ఏ సమస్య నిలబెట్టడు అల్లా తబారుకుతాలా వాళ్ళని అల్లా మార్గాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తాడు ఈ పని చేద్దామా భయ్ ఏం చేయాలా ఫస్ట్ పేర్లు ఇవ్వాలా కదా భయ్ మరి నలభై రోజుల కోసం పేర్లు రాయించండి పెద్దల సమక్షణ పెడతాం వాళ్ళు కూడా మీ పేరు పేరున దువా చేస్తారు కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ కాస్త పెన్ను పుస్తకం ఉన్న వాళ్ళు పేర్లు రాసి రాయండి అల్లా చే కబూల్ చేయగాక भाई मेरा तश्कील करने वाले भाई बहुत ज़रूरत है तश्कील करने वालों की यहाँ भाई इधर आ जाओ चालीस चालीस चालीस दिन के बाद अभी तक कभी नहीं निकले हाँ करे पूरे साथ इरादा कर भाई इंशाल्लाह వెళ్దాం भाई చలే सब ఇరాదా करे కాసమ్మి అనుకూలంగా పేర్లు రాయించండి ఇద్దరు हो गए रफ़ी उनके गाँव में उनके नामा लिखा हुआ है वो सौ फीसद ये करो तो बेरू उनके दो महीने चल रहे हैं चार महीने के हो गए एतबार से नामा लिखा हुआ है बहुत टाइम पड़ा అచ్చా భాయ్ అల్హమ్దుల్లా अपनी अपनी बस्ती మన పెద్దవాళ్ళు అడిగినట్టు వందకు వంద శాతం ఎంతమంది అయితే ఇక్కడ కూర్చున్నారో అందరూ అల్లా మార్గాన వెళ్ళాలన్నటువంటి సంకల్పం చేశారు అల్లాహ్ తబారకుతాలా మీ సంకల్పాన్ని అల్లా అంగీకరించుగాక అంగీకరించుగాక పోయి అందరం సంకల్పం చేశాం భయ్ మరొకసారి అల్లాహ్ అల్లా కబూల్ చేయుగాక అల్లా అంగీకరించుగాక అల్లా మన సమస్యలు అల్లా పరిపూర్ణం చేయుగాక అల్లా మన సమస్యలు పరిష్కరించుగాక